చిన్న చిన్న పిల్లలం చిన్నారి పాపలం అన్నా తమ్ముళ్ళము అక్క చెల్లెళ్ళము చిన్న చిన్న పిల్లలం అమ్మ నాన్న ముచ్చటపడ ఆటలాడేము అయ్యవారు మెచ్చుకునగ పాటలు పాడేము చిన్న చిన్న పిల్లలం చిన్నారి పాపలం అమ్మా తమ్ముళ్ళము అక్క చెల్లెళ్ళము చిన్న చిన్న పిల్లలం ఇరుగు మేరి పొరుగు ప్యారి ఎదురింటి జయసూరి అందరము నేస్తాలం ఎన్నడును పోట్లాడం చిన్న చిన్న పిల్లలం చిన్నారి పాపలం